నిత్యమైనందున సర్వగతము సూక్ష్మము గనుక అపరిమితము అయినది అయి నిరాకారమైనది అయినది ఫార్మ్లెస్ అవును అట్టి ఆత్మ అఖండ బోధ స్వరూపము అఖండ అఖండము లేనప్పుడు పొద్దున్న లేచిన రాత్రి నిద్రపోయేవారు ఏదో ఒక రకంగా ఆయా పనిముట్ల వ్యవహారంతో తాను పరిచ్ఛిన్నుడని అనుకున్నప్పుడు ఖండమైంది అపరిచ్ఛిన్నుడు అనుకున్నప్పుడు ఏకంగా వేరువేరుగా ఉన్నావా ఏకంగా ఉన్నావా అన్న ప్రశ్న ఎప్పుడు వేసుకోవాలన్నమాట వ్యవహార కాలంలో కూడా ఆత్మ ఎప్పుడు అపరిచ్ఛిన్నమే అది మారదు ఈ సత్యాన్ని గ్రహించాలి వ్యవహారం చేత వృత్తి చేత సంకల్పం చేత విషయం చేత దానిలో ప్రవృత్తి చేత నేనన్నది భిన్నము చిన్నము ఖిన్నము అవటమే పరిచ్ఛిన్నం అలా అవ్వకుండా ఉండాలి అపరిచ్ఛిన్నంగా ఉండాలి చదవ ఏ జ్ఞానము చేత సకలమైన జ్ఞానములు తెలియచున్నవో అది ఏ ఆత్మ అన్ని జ్ఞానములు నేను రసాయనిక శాస్త్రవేత్తని నేను రసవాదినండి నేను భౌతికవాదినండి నేను పదార్థవాదినండి నేను ఆ శాస్త్రంలో శాస్త్రవేత్తను నేను ఈ శాస్త్రంలో శాస్త్రవేత్తను అని చెప్పబడే వారందరూ ఏ జ్ఞానమే ఎందుకంటున్నారు ఆ జ్ఞానములన్నీ కూడా ఒకే స్వరూప జ్ఞానం మీద ఆధారం ఎవరెవరు ఏ ఏ అంశాలలో జ్ఞానం అని చెప్పుకుంటూ ఉన్నారు అదంతా విజ్ఞానమయ కోశం ఆ విజ్ఞానమయ కోశం నేననే ఆత్మస్వరూపం అనే స్వరూప జ్ఞానం మీద ఆధారపడి పనిచేస్తుంది స్వయముగా పనిచేయదాలదు ఇది మనం జాగ్రత్తగా గమనించాలి మరి ప్రపంచంలో అనేక మహత్తులు మహిమలుగా వివరించలేనటువంటి వివరించదగినటువంటి విజ్ఞానం ఇమిడి ఉంది అదృశ్య హస్తాలన్నీ విజ్ఞాన సముదాయమే ఎవరైతే దాన్ని జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేస్తారో పరిశోధన చేస్తారో వాళ్ళకి ఆ విజ్ఞానం లభిస్తుంది ఎన్ని విజ్ఞానాలు లభించినప్పటికీ మనుషులందు పుణ్యపురుషులని పురుషులందు పుణ్యపురుషులను కనిపెట్టగలిగేటటువంటి తెలివి వచ్చినప్పటికీ ఆ తెలివి స్వరూప జ్ఞాన నిష్టలో నిమిత్త మాత్రమయ్యమని వ్యవహారం అంతా నిమిత్త మాత్రమే అనే సత్యాన్ని గుర్తించి తాదాత్మ్యతను విడవాలి అలా విడిచి స్వరూప జ్ఞాన నిష్టలో నిలకడ చెందాలి సరే ఇది వస్తు జ్ఞానము కాదు వస్తురహిత చైతన్యం వస్తువును చూస్తున్నావా వస్తువుకి ఆధారంగా ఉన్న చైతన్యాన్ని చూస్తున్నావా ఈ దృష్టి ఈ దృశ్యము నుంచి జాగ్రత్తగా విడిపోవాలి ఫలానా ఆవిడ నాకు అత్తగారండి ఫలానా ఆవిడ నాకు అత్తగారితో సమానురాలండి ఫలానా ఆవిడ మా అమ్మగారండి ఫలానా ఆవిడ మా అమ్మగారితో సమానురాలండి ఫలానా ఆయన మా గురువు గారు ఫలానా ఆయన మా గురువు గారితో సమానుడండి ఇలా ఏవేవో రకరకాలైన వ్యవహార భేదాన్ని మనం నిత్య జీవితంలో కలిగి ఉంటాం ఇక్కడికి ఉన్నటువంటి వ్యవహార భేదం అంతా కూడా నిమిత్త మాత్రమే తప్ప సత్యం కాదు వస్తుగతమైనటువంటి పరిచ్ఛిన్నత ఆత్మకు లేదు ఆత్మ ఎప్పుడు స్వయం పూర్ణము స్వతఃపూర్ణం వ్యవహారం చేత అపూర్ణతను చెందడం లేదు వ్యవహారం అవ్యవహారీగా ఉన్నంత మాత్రాన కూడా పూర్ణత్వాన్ని చెందడం లేదు కాబట్టి నేనేం చేయకుండా ఒక దగ్గర అవ్యవహారిగా కూర్చుంటే ఆత్మనిష్టను పొందుతాను పొందవు నేను మహాభారత యుద్ధం చేస్తాను అయినా సరే పొందవు ఏం చేస్తే పొందుతాను రామాయణ వెరీ వెరీ ఇంపార్టెంట్ వస్తువు సత్యం కాదు వస్తువుగా ఆకారంగా ఉన్న చైతన్యం సత్యం నిమిత్త కారణంగా ఉన్నటువంటివి వేవి సత్యం కాదు వాటి వెనక ఉన్నటువంటి చైతన్యం సత్యం ఖండ ఖండములుగా సంకల్పాలుగా వృత్తులుగా వ్యవహారాలుగా అనేక దృశ్యాలుగా కనబడుతున్నాయి కుటుంబ జ్ఞాన నిష్టలో పాత్రలు లేవు పాత్రోచిత ధర్మాలు లేవు పాత్రోచిత నిమిత్త మాత్రం వ్యవహారాలు కూడా లేవు ఊరకుండుట ఉనికి ఎందు అధిక విశ్రాంతి కలిగి ఊరకుండుట అప్పుడు నిమిత్త మాత్రం వ్యవహారం విశేష